అనుబంధం అరవై ఆరవ కీర్తన నందకధర నందగోప నందన కందర్ప జనక కరుణాత్మ ముకుంద కేశవ మురహర సకలాధిప పరమేశ్వర దేవేశ సుఖభరత సవిత్రు సుధాంసులోచన ప్రకట విభవనమో పరమాత్మ ధ్రువపాంచాలీ స్తుతవత్సల మాధవ మధుసూధర ధరణీధర భువనత్రయ పరిపోషణ తత్పర నవనీత ప్రియనాదాత్మన్ శ్రీమన్ వెంకట శిఖర నివాస మహామహిమన్నిఖిలాండపతే कामितफलभोगप्रदते नमो भूमन् सर्वात्मन्